సాంబా శివ శివ సాంబా శివ సాంబా శివ శివ సాంబా శివ దేవా దేవా ఓ ఆదేవుడా ఈ జంగమయ్యకు జంగమయ్యకు ఆ చెప్పినంత నువ్వు చేసావంటే నీ దోషం పోతుంది నా ముద్దు చెల్లెలా అమ్మా మూడు వందలు మూడు వందలు అముత్తు కథలు అముడుపు కథలు అముతు బియ్యము అముతు బియ్యము అదచ్చని వాళ్ళు అదచ్చని వాళ్ళు ఉన్నలు కొడు పెట్ట ఉన్నలు కొడు పెట్ట ఓ తారాకాయ ఆ తోటకూరలు ఆ మూడు తేవమ్మా ఆ కొబ్బరికాయను ఆరు తేవమ్మా నిన్నట్టింట్లోనా నీ పూజ పెడతాను నిన్నట్టింట్లోనా నీ పూజి పెడతాను మనం ఇంకా ఏ ఏ తీర్థాలు వెళ్ళాలో చెప్తాను ఆలకించమ్మా సాంబా శివ శివ సాంబా శివ సాంబా శివ శివ సాంబా శివ సాంబా శివ శివ సాంబా శివ తిరుపతి లమో తిరుపతి లమో అయంకటేశున అయంకటేశున దర్శించము రామతీర్థమ రామతీర్థమ రాములోరణి రాములోరణి దర్శించము శ్రీశైలము మల్లికా మల్లికార్జున ఆ మల్లికార్జున ఆ సేవించామా సింహాచలమా సింహాచలమా సింహాదిరపన్న సింహాదిరపన్న ఆ కొండకెళ్ళమా ఆ అన్నవరమా ఆ అన్నవరమా ఆ సత్యనారాయణ ఆ సేవించామా ఆ సేవించామా అమ్మ రామతీర్థమా అమ్మ రామతీర్థమా ఆ దారు మామడి ఆ కొండ దగ్గర ఓ చింత జరిగిందే ఏ విధంగా చెప్తే నాలుగేంచు ఒకటాయరిండాయ మూడు నెలలాగే గోవింద గోవింద గోవింద గోవింద అమ్మ ఒకటాయరిండాయ మూడు నెలలాగే గోవింద గోవింద గోవింద గోవింద అమ్మ మూడును నాలుగు ఐదు మాసాలే గోవింద గోవింద గోవింద గోవింద అమ్మ ఐదును ఆరును ఏడును నెలలే గోవింద గోవింద గోవింద గోవింద అమ్మ ఏడును ఒకటి ఎనిమిది నెలలే గోవింద గోవింద గోవింద గోవింద అమ్మ తొమ్మిది ఒకటి పది మాసాలే గోవింద అమ్మ పదిహేను ఓటీన పదకొండు నెలలే అమ్మ పదకొండు మాసాలు పాప పుట్టింది పదకొండు నెలల పాప పుట్టిందంటే రెండు మాసాలు తీర్థం వెళ్ళాం కదా రెండు మాసాలు అధిక మాసం అందుకే పదకొండు మాసాల పిల్ల పుట్టింది పుట్టిందంట ఎప్పుడైతే ఈ పిల్ల పుట్టిందో పుట్టిందో? ఆ పుట్టిన పిల్లకు అప్పమ్మని పేరు పెట్టి ఈ అంక అచ్చమ్మను తన మొగుడు వెంకన్నంటికి పంపించిన వెంటనే ఇక వెంకన్న ఏమొచ్చి అచ్చమ్మ చూసి ఏ విధంగా అంటున్నాడు తెలుసా ఏమంటున్నాడు బోలే రాజోలే అచ్చ అచ్చమని భో గోవింద గోవింద హర బజ గోవింద గోవింద బోలే రాజోలే అచ్చ అచ్చమని భో గోవింద గోవింద హర బజ గోవింద గోవింద బోలి ఎంధకి ఇల్లవ అచ్చమని భో గోవింద గోవింద హర బజ గోవింద గోవింద బోలి ఎంధకి ఇల్లవ అచ్చమని భో గోవింద గోవింద హర బజ గోవింద గోవింద బోలే నాథోయ నాథోయ నా ప్రాణనాథ గోవింద గోవింద హర బజ గోవింద గోవింద బోలే నాథోయ నాథోయ నా ప్రాణనాథ గోవింద గోవింద హర బజ నేను జంగమ పనతో వెళ్ళాను నేను జంగమ పనతో యాతరెళ్ళాను శివ నేను యాత్ర విన్న ఫలము నీకు తెచ్చాను శివ గోవింద గోవింద అచ్చమ్మ నీవు గోవింద గోవింద బోల రాజుల రాజుల అష్టమ నీవు గోవింద గోవింద హర హర బస్ గోవింద గోవింద అమ్మ మూలనున్న కర్ర హర హర బస్ అమ్మ మూలనున్న కర్ర హర హర బస్ అమ్మ మూడు దెబ్బలే వేసి హర హర బస్ అమ్మాయి ఎప్పుడైతే ఆ అచ్చన మూడు దెబ్బలు వేశాడో ఈ దెబ్బలు తగలలేక ఈ అప్పమ్మ నా దగ్గరికి వచ్చిందమ్మా వచ్చి? వచ్చి ఇక తన గోడు ఏ విధంగా మొరపెట్టుకుంటున్నామంటే ఏ విధంగా ఓరి నాథోయి నాథోయి గోవింద గోవింద గోవింద గోవింద నా గోవింద గోవింద గోవింద గోవింద ఈ బాధ విన్నావా గోవింద గోవింద గోవింద గోవింద నేను తిన్నాను తిన్నాను దెబ్బలే ఎన్నో గోవింద గోవింద గోవింద గోవింద అమ్మా ఒలు చెల్లో చెల్ల ఒలు చెల్లో చెల్ల ఒలు చెల్లో చెల్ల నా పిల్ల లక్ష్మా ఓలమ్మోలమ్మ ఓలమ్మోలమ్మ వదిలిన బలమా వదిలిన బలమా నేనుండి తెస్తానా తెస్తానా నువ్వుండి పెట్టనా అదేముడు తోడు అదేముడు తోడు నిన్నిడిచి పెట్టనా ఇడిచి పెట్టనా నిన్నేలుకుంటానా నిన్నేలుకుంటానా నేను చూసుకుంటానా నా ముద్దులు కళ్ళమా